ते तम् भुक्त्वा स्वर्गलोकम् विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकम् विशन्ति एवम् त्रैधर्म्यमनुप्रपन्ना गतागतम् कामकामा लभन्ते ते तम् भुक्त्वा स्वर्गलोकम् विशालम् विस्तीर्णम् క్షీణే పుణ్యే మత్స్యలోకం ఇమం విశంతి ఆవిశంతి ఏం హి యథోక్తేన ప్రకారేణ త్రైధర్మ్యం కేవలం వైదికం కర్మ అనుప్రపన్నా గతాగతం గతం చ ఆగతం చ గతాగతం గమనాగమనం కామకామాః కామాన్ కామయంతే ఇది కామకామా लभन्ते गतागतम् एव न तु स्वातन्त्र्यम् क्वचित् लभन्ते इत्यर्थः